ఎరుక తనకు తా విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిన్ గురుడొక్కడు తప్ప గురునకు పరిచర్యయునర్చి బోధా పద్ధతి విని నన్ను తిరిగిరాని పద్ధతి కనినన్ పరిపూర్ణమెరుక ఏర్పరుచ ఎరుక లేక హరిని స్వప్నమున కన్నా కరి మ్రగినట్లవు ఈ పద్ధతి వినినన్ తిరిగిరాని పద్ధతి కనినన్ ఎరుక తనకు తా విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవరు ధాత్రిన్ గురుడొకడు తప్ప గురునకు పరిచర్యయునర్చి బోధా పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి కనినన్ పరిపూర్ణము ఎరుక ఏర్పరుచ ఎరుక లేక హరిని స్వప్నము కన్నా కరిమ్రగ్గినట్లవు ఈ పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి కనినన్ ఇది పదవిభజన